ఆకాశము శూన్యంబని లోకులు మొరబెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు చీ వినరాదు వంధ్యాసంతి క్షితిలో నలేదు కాకుంటే విను చోద్యమవు కుందేటికి కొమ్ము ఈ కాలముననే మే కంటి మనుమాట చీ వినరాదు వంధ్యాసంతి క్షితిలో నలేదు ఆకాశమును శూన్యంబని లోకులు మొరబెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చీకావుగా చెప్పినారు చీ వినరాదు వంధ్యాసంతి క్షితిలోన లేదు కాకుంటే వినుచోద్యమవు ఉండేటికి కొమ్ములి కాలముననే మేము కంటిమనుమాట చీ వినరాదు వంధ్యాసంతి క్షితిలోన లేదు ఇది పదవిభజన